కాశీలో కలదమ్మ ఉయ్యాలో కలవారి ఇల్లు ఉయ్యాలో కాశీలో కలదమ్మ ఉయ్యాలో కలవారి ఇల్లు ఉయ్యాలో కలవారి ఇంటిలో ఉయ్యాలో పదివేల ఆవులు ఉయ్యాలో కలవారి ఇంటిలో ఉయ్యాలో పదివేల ఆవులు ఉయ్యాలో ఆవులు మేతకు ఉయ్యాలో అడవికి పోయ ఉయ్యాలో ఆవులు మేతకు ఉయ్యాలో అడవికి పోయ ఉయ్యాలో ఆకు చెట్టు దాటివయ్యాలో తోటల్లు దాటి ఆకు చెట్లు దాటి తోటల్లు దాటి ఒక చెట్లు దాటి పొన్నల్లు దాటి ఒక చెట్లు దాటి పొన్నల్లు దాటి కూసుండి కోసటి వయ్యాలో కూరమల్లు దాటి కూసుండి కోసటి వయ్యాలో కూరమల్లు దాటి వంగంగి కోసటి వయ్యాలో ఉయ్యాలో మల్లు దాటి ఉయ్యాలో మంద నిడిసినది ఉయ్యాలో దారి తప్పినది ఉయ్యాలో మంద నిడిసినది ఉయ్యాలో దారి దప్పినది ఉయ్యాలో చిట్టడివి దాటింది ఉయ్యాలో కారడివి దాటింది ఉయ్యాలో చిట్టడివి దాటింది ఉయ్యాలో కారడివి దాటింది ఉయ్యాలో కోయనే గంగా ఉయ్యాలో పులి దాపు ఉయ్యాలో కోయనే గంగా ఉయ్యాలో పులి దాపు ఉయ్యాలో పులి గంగి గోవునుయ్యాలో తానుర్మి చూసే ఉయ్యాలో పులి గంగి గోవునుయ్యాలో తానుర్మి చూసే ఉయ్యాలో మింగుతా గంగా ఉయ్యాలో మింగుతానే నిన్ను ఉయ్యాలో గడువి ఒక పూట ఉయ్యాలో గడువి అవయ్య ఉయ్యాలో గడువి ఒక పూట ఉయ్యాలో గడువి అవయ్య ఉయ్యాలో లేక లేక బుట్టె ఉయ్యాలో నాకొక్క బిడ్డ ఉయ్యాలో లేక లేక బుట్టె ఉయ్యాలో నాకొక్క బిడ్డ బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలో వేగిరం వచ్చేదా ఉయ్యాలో బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలో వేగిరం వచ్చేదా ఉయ్యాలో మంచి శుద్ధులు చెప్పి ఉయ్యాలో మరలి వచ్చేదా ఉయ్యాలో మంచి శుద్ధులు చెప్పి ఉయ్యాలో మరలి వచ్చేదా ఉయ్యాలో మళ్ళీ వస్తానయ్య ఉయ్యాలో నా మాట నమ్ము ఉయ్యాలో మళ్ళీ వస్తానయ్య ఉయ్యాలో నా మాట నమ్ము ఉయ్యాలో అమ్మ మీద తోడు ఉయ్యాలో వాయుదేవుని తోడు ఉయ్యాలో వర్షము తోడు ఉయ్యాలో వాయుదేవుని తోడు ఉయ్యాలో వర్షము తోడు ఉయ్యాలో నా కొడుకు తోడయ్య ఉయ్యాలో మళ్ళీ వస్తాను ఉయ్యాలో నా కొడుకు తోడు కొడుకు మీదొట్టంటే ఉయ్యాలో కరిగింది పులిరాజు ఉయ్యాలో కొడుకు మీదొట్టంటే ఉయ్యాలో కరిగింది పులిరాజు ఉయ్యాలో గంగి గోవు మాట ఉయ్యాలో విన్నది పులిరాజు ఉయ్యాలో గంగి గోవు మాట ఉయ్యాలో విన్నది పులిరాజు ఉయ్యాలో పోయిరా గంగా ఉయ్యాలో పోయి రావమ్మ ఉయ్యాలో పోయిరా గంగా ఉయ్యాలో పోయి రావమ్మ ఉయ్యాలో సందెల్ల పొద్దాయ ఉయ్యాలో అమ్మ సడి లేదా వియాలో సందెల్ల పొద్దాయ వియాలో అమ్మ సడి లేదాయ వియాలో అన్ని ఆవులచ్చ వియాలో అమ్మ సడి లేదాయ వియాలో అన్ని ఆవులచ్చ వియాలో అమ్మ లేదాయ వియాలో తిరిగొచ్చే మందలు వియాలో గంగావు రాధాయ వియాలో తిరిగొచ్చే మందలు వియాలో గంగావు రాధాయ వియాలో ముందొచ్చే ఆవుల్లారు ఇయాలో ముని ఆవుల్లార వియాలో ముందొచ్చే ఆవులారు మాయమ్మను చూతిరే ఉయ్యాలో మాయమ్మలార ఉయ్యాలో మాయమ్మను చూతిరే ఉయ్యాలో మాయమ్మలార ఉయ్యాలో ఓ చిన్న లేగమ్మ ఉయ్యాలో ఓ చిట్టి దూడ ఉయ్యాలో ఓ చిన్న లేగమ్మ ఉయ్యాలో ఓ చిట్టి దూడ ఉయ్యాలో మీ అమ్మ పులితో నడుమొచ్చే ఆవుల్లారుయ్యాలో నల్ల ఉల్లారవియాలో నడుమొచ్చే ఆవుల్లారుయ్యాలో నల్ల ఉల్లారవియాలో మాయమ్మను చూతిరే ఉయ్యాలో మాయమ్మల్లారవియాలో మాయమ్మను చూతిరే ఉయ్యాలో మాయమ్మల్లారవియాలో మీ అమ్మ పులితో నువ్వు బాస చేసినది పులిరాజు నొప్పించి ఉయ్యాలో వచ్చను గంగావు ఉయ్యాలో పులిరాజు నొప్పించి ఉయ్యాలో వచ్చను గంగావు ఉయ్యాలో వేగిరమ్మున వచ్చి ఉయ్యాలో దొడ్లోకి చేరింది ఉయ్యాలో వేగిరమ్మున వచ్చి ఉయ్యాలో దొడ్లోకి చేరింది ఉయ్యాలో చిన్ని లేగను చూసి ఉయ్యాలో చింతలే చేసింది ఉయ్యాలో లేదని చూసి ఉయ్యాలో చింతలే చేసింది ఉయ్యాలో ముద్దు బసవన్నను ఉయ్యాలో మురిపంగ ముద్దాడే ఉయ్యాలో ముద్దు బసవన్నను ఉయ్యాలో మురిపంగ ముద్దాడే ఉయ్యాలో కొడుకరా బసవన్న ఉయ్యాలో పాలు ఇస్తారా ఉయ్యాలో కొడుకరా బసవన్న ఉయ్యాలో పాలు ఇస్తారా ఉయ్యాలో పాపడికి పాలిచ్చి ఉయ్యాలో సుద్దులే చెప్పింది ఉయ్యాలో పాపడికి పాలిచ్చి ఉయ్యాలో కట్ట చుట్టూ గడ్డి ఉయ్యాలో మేయకుర కొడుక ఉయ్యాలో కట్ట చుట్టూ గడ్డి ఉయ్యాలో మేయకుర కొడుక ఉయ్యాలో కట్టమై సమ్మ ఉయ్యాలో పట్టేనురా కొడుక ఉయ్యాలో కట్టమై సమ్మ ఉయ్యాలో పట్టేనురా కొడుక ఉయ్యాలో పుట్ట చుట్టూ గడ్డి ఉయ్యాలో మేయకుర కొడుక ఉయ్యాలో ఉన్నది ఉయ్యాలో బుస్సు నాగన్న ఉయ్యాలో పుట్టలో ఉన్నది ఉయ్యాలో బుస్సు నాగన్న ఉయ్యాలో బుద్ధి కలిగి ఉండు ఉయ్యాలో పోయి వస్తా కొడుక ఉయ్యాలో బుద్ధి కలిగి ఉండు ఉయ్యాలో పోయి పొలిమేర ఉయ్యాలో వైపుతా చూసింది ఉయ్యాలో పోయి పొలిమేర ఉయ్యాలో తాజు సింది ఉయ్యాలో ఆడిన మాట దప్పకుయ్యాలో అడవి తాజొచ్చింది ఉయ్యాలో ఆడిన మాట దప్పకుయ్యాలో అడవి తాజొచ్చింది ఉయ్యాలో బాస చేసినట్టు ఉయ్యాలో పులిరాజును చేరింది ఉయ్యాలో బాస చేసినట్టు ఉయ్యాలో పులిరాజు చేరింది ఉయ్యాలో ఆవు నీతిని చూసి ఉయ్యాలో ఆనందపడే పులి ఉయ్యాలో ఆవు నీతిని చూసి ఉయ్యాలో ఆనందపడే పులి ఉయ్యాలో అడిగిన వేళన ఉయ్యాలో తప్పక వచ్చితివి ఉయ్యాలో అడిగిన వేళన ఉయ్యాలో తప్పక వచ్చితివి ఉయ్యాలో ఇది ఏమి చిత్రమ ఉయ్యాలో ఎన్నడూ కన గంగావు నీతిని ఉయ్యాలో పులిమెచ్చి పంపెను ఉయ్యాలో గంగావు నీతిని ఉయ్యాలో పులిమెచ్చి పంపెను ఉయ్యాలో మాట దప్పని ఆవు ఉయ్యాలో తిప్పి పంపిన పూలి ఉయ్యాలో మాట దప్పని ఆవు ఉయ్యాలో తిప్పి పంపిన పూలి ఉయ్యాలో లోకాన ఈ రెండు ఉయ్యాలో శాశ్వతమ్ముగా నిలిచే ఉయ్యాలో లోకాన ఈ రెండు ఉయ్యాలో శాశ్వతమ్ముగా నిలిచే ఉయ్యాలో లోకాన ఈ రెండు ఉయ్యాలో శాశ్వతముగా నిలిచే ఉయ్యాలో లోకన ఈ రెండు ఉయ్యాలో శాశ్వతముగా నిలిచే ఉయ్యాలో